ఉంటారు దానిని సేవించటం వల్ల ప్రేలాపనలు ఉండవు చెడు నడత ఉండదు వారి సేవ కొరకే ప్రత్యేకించబడిన దాచబడిన ఆణిముత్యాల వంటి అందమైన బాలురు వారి సేవలో పరుగెడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు వారు పరస్పరం ప్రపంచంలో జరిగిన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటారు వారు మేము మొదట మా కుటుంబం వారి మధ్య దేవునికి భయపడుతూ జీవితం గడిపేవారం చివరకు అల్లాహ్ మాపై కనికరం చూపాడు మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు మేము గత జీవితములో ఆయననే వేడుకుంటూ ఉండేవారము ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు فذكر فما أنت بنعمة ربك بكاهن ولا مجنون కనుక ప్రవక్త నీవు హితోపదేశం చేస్తూ ఉండు నీ ప్రభువు దయ వల్ల నీవు జ్యోతిష్యుడవు కావు పిచ్చివాడవు కావు أم يقولون شاعر نتربص به ريب المنون قل تربصوا فإني معكم من المتربصين أم تأمرهم أحلامهم بهذا أم هم قوم طاغون ఈయన కవి ఈయన వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని వారు అంటున్నారా సరే ఎదురు చూడండి నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తాను అని వారికి చెప్పు వారి బుద్ధులు వారిని ఇలాంటి మాటలే పలుకండి అని ప్రేరేపిస్తున్నాయా లేక వారసలు దుర్మార్గంలో హద్దులు మీరిన వారా أم يقولون تقوله بل لا يؤمنون فليأتوا بحديث مثله إن كانوا صادقين ఈయన ఈ ఖురానును స్వయంగా కల్పించాడని వారు అంటున్నారా అసలు విషయం ఏమిటంటే వారు విశ్వసించదలచుకోలేదు ఒకవేళ వారు తమ ఈ మాటలో సత్యవంతులే అయితే ఇలాంటి ఔన్నత్యం గల వాణినే రచించి తీసుకురావాలి أم خلقوا من غير شيء أم هم الخالقون أم خلقوا السماوات والأرض بل لا يوقنون వారు సృష్టికర్త లేకుండా తమంతట తామే పుట్టారా లేక వారు తమకు తామే సృష్టికర్తలా లేక వారు భూమిని ఆకాశాలను సృష్టించారా అసలు విషయం ఏమిటంటే వారికి నమ్మకం లేదు أم عندهم خزائن ربك أم هم المسيطرون أم لهم سلم يستمعون فيه فليأت مستمعهم بسلطان مبين أم له البنات ولكم البنون నీ ప్రభు నిక్షేపాలు వారి అధీనములో ఉన్నాయా లేక వాటిపై వారి అధికారమే చలామణి అవుతుందా వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా దానిపై ఎక్కి వారు పైలోకం మాటలు విని రావటానికి వారిలో ఎవడైనా విని ఉంటే వాడు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని తీసుకురావాలి అల్లాకేమో కూతుళ్ళా మీకేమో కొడుకులా أم تسألهم أجرا فهم من مغرم مثقلون أم عندهم الغيب فهم يكتبون నీవు ప్రతిఫలమేదైనా ఇవ్వండి అని వారిని అడుగుతున్నావా బలవంతంగా పడే రుణభారం క్రింద వారు అణిగిపోవడానికి అగోచర సత్యాలేమైనా వారికి తెలుసా వాటి ఆధారంగా వారు వ్రాయటానికి أم يريدون كيدا فالذين كفروا هم المكيدون أم لهم إله غير الله سبحان الله عما يشركون وإن يروا كسفا من السماء ساقطا يقولوا سحاب مركوب فذرهم حتى يلاقوا يومهم الذي فيه يصعقون يوم لا يغني عنهم كيدهم شيئا ولا هم ينصرون وإن للذين ظلموا عذابا دون ذلك ولكن أكثرهم لا يعلمون వారేదైనా పన్నాగం పన్నదలచారా ఇదే గనక నిజమైతే అవిశ్వాసుల పన్నాగం స్వయంగా వారికే వెడిసికొడుతుంది వారికి అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు ఉన్నాడా వారు చేసే షిర్కు నుండి అల్లాహ్ పరిశుద్ధుడు వారు ఆకాశపు తునకలు సైతం రాలిపడటం చూసినా ఇవి దట్టమైన మేఘాలు అని అంటారు కనుక ప్రవక్త వారి మానాన వారిని వదిలిపెట్టు వారిని కొట్టి పడవేసే రోజు వచ్చే వరకు అప్పుడు వారు దెబ్బలు తిని కింద పడిపోతారు ఆ రోజున వారి పన్నాగా లేవీ వారికి ఏమాత్రమూ పనికిరావు వారిని ఆదుకోవటానికి కూడా ఎవడూ రాడు ఇంకా ఆ సమయం రావటానికి ముందు కూడా దుర్మార్గులకు ఒక శిక్ష ఉంది కాని వారిలో చాలామంది ఎరుగరు واصبر لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم ومن الليل فسبحه وإدبار النجوم ప్రవక్త నీ ప్రభువు ఉత్తరువు వచ్చే వరకు ఓర్పు వహించు నీవు మా దృష్టిలో ఉన్నావు నీవు లేచినప్పుడు ఈ ప్రభు స్తోత్రం చేయటంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపించు రాత్రివేళ కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు నక్షత్రాలు అస్తమిస్తున్న వేళ కూడా